मुक्तसङ्गोऽनहं वादी धृत्युत्साहसमन्वितः सिद्ध्यसिद्ध्योर्निर्विकारः कर्ता सात्विक उच्यते मुक्तसङ्गो मुक्तः परित्यक्तः सङ्गो येन स मुक्तसङ्गः अनहंवादी न अहंवदनशीलो ధృత్యుత్సాహసమన్వితో ధృతి ధారణం ఉత్సాహ ఉద్యమ తాభ్యాం సమన్విత సంయుక్తో ధృత్యుత్సాహసమన్విత సిద్ధ్యసిద్ధ్యో క్రియమాణస్ కర్మణ ఫలసిద్ధౌ అసిద్ధౌ చ సిద్ధ్యసిద్ధ్యో నిర్వికార కేవలం శాస్త్రప్రమాణప్రయుక్తో న ఫలరాగాదినా यः स निर्विकार उच्यते एवम् भूतः कर्ता यः स सात्विक उच्यते